సర్వసంసార క్రియాకారకఫలక్షణ సత్వరజస్తమో గుణాత్మక అవిద్యాపరికల్పిత సమూల అనర్థ ఉక్తో వృక్షరూపకల్పనయా చ ఊర్ధ్వమూలం ఇత్యాదినా తంచ అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం ఇది చ ఉక్తం తత్ర చ సర్వస్య త్రిగుణాత్మకత్వాత్ సంసారకారణనివృత్త్యనుపపత్తౌ ప్రాప్తాయాం యథా తన్నివృత్తిः స్యాత్ తథా వక్తవ్యం సర్వశ్చ గీతాశాస్త్రార్థ ఉపసంహర్తవ్య ఏతావానేవ చ సర్వో వేదస్మృత్యర్థః పురుషార్థం ఇచ్ఛద్భిः అనుష్ఠేయ ఇది ఏమర్థం చ ब्राह्मणक्षत्रियविषाम् इत्यादिः आरभ्यते ब्राह्मणक्षत्रियविषाम् शूद्राणाम् च परन्तप कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः ब्राह्मणाश्च क्षत्रियाश्च विशश्च ब्राह्मणक्षत्रियविषः तेषाम् ब्राह्मणक्षत्रियविषाम् शूद्राणाम् च शूद्राणाम् असमासकारणम् एकजातित्वे सति वेदे अनधिकारात् हे परन्तप कर्माणि प्रविभक्तानि इतरेतरविभागेन व्यवस्थापितानि केन स्वभावप्रभवैः गुणैः స్వభావ ఈశ్వరస్య ప్రకృతి త్రిగుణాత్మికా మాయా సా ప్రభవో ఏషాం గుణానాం తే స్వభావప్రభవాః తైః శమాదీని కర్మాణి ప్రవిభక్తాని బ్రాహ్మణాదీనాం అథవా బ్రాహ్మణస్వభావస్య సత్వగుణః ప్రభవः కారణం తథా क्षत्रियस्वभावस्य सत्त्वोपसर्जनम् रजः प्रभवः वैश्यस्वभावस्य तम उपसर्जनम् रजः प्रभवः शूद्रस्वभावस्य रज उपसर्जनम् प्रभवः प्रशान्त्यैश्वरीहामूढता स्वभावदर्शनात् చతుర్ణాం అథవా జన్మాంతరకృతసంస్కారः ప్రాణినా వర్తమానజన్మని స్వార్యాభిముఖ అభివ్యక్త స్వభావ స ప్రభవో ఏషాం గుణానాం తే స్వభావప్రభవా గుణాః గుణప్రాదుర్భావస్య నిష్కారణత్వానుపపత్తేः స్వభావ కారణం ఇది కారణవిశేషోపాదానం ఏం ప్రకృతి ప్రభవై సత్వరజస్తమోభి గుణై స్వకార్యానురూపేణ శమాదీని కర్మాణి ప్రవిభక్తాని నను శాస్త్ర ప్రవిభక్తాని శాస్త్రేణ విహితాని బ్రాహ్మణాదీనాం శమాదీని కర్మాణి కథం ఉచ్యతే కథముచ్యతే సత్వాదిగుణప్రవిభక్తానీతి नैष दोषः शास्त्रेणापि అపి బ్రాహ్మణాదీనాం एव शमादीनि कर्माणि प्रविभक्तानि न गुणानपेक्षया एव इति शास्त्रप्रविभक्तानि अपि कर्माणि गुणप्रविभक्तानि इति उच्यन्ते